కీర్తన సంఖ్య మూడు వందల ఎనభై ఆరు మానరాదునే తప్పులు మరి ఎన్ని చేసినాను కానిమ్మని నీకు నిట్టే కరుణించవలెను వేడుకైన నీ దేవుల విన్నపము వినిగాని ఈడులేని నీ బిరుదులెంచిగాని పాడికొని నామముల ప్రభావాననైనగాని గాని ఏడనైనా నీ దాసుడనించి కావవలెను మానరాదునే తప్పులు మరి ఎన్ని చేసినాను కానిమ్మని నీకు నిట్టే కరుణించవలెను నమ్మి నినుగొల్చిన నా గురిని జూచిగాని కమ్ముకొని నా దైన్యము కనైనగాని ఉమ్మడి నీకు గలుగును దారత్వమునగాని పమ్మినన్ను రక్షించి బ్రతికించవలెను మానరాదునే తప్పులు మరి ఎన్ని చేసినాను కానిమ్మని నీకు నిట్టే కరుణించవలెను సరి నాలోపలనున్న సమ్మధమునగాని నిరతి నేలికలైన నెపానగాని పరగ అలమేల్మంగపతి శ్రీ వెంకటేశ హరి నాకు ప్రత్యక్షమై ఆదరించవలెను మానరాదునే తప్పులు మరి ఎన్ని చేసినాను కానిమ్మని నీకు నిట్టే करुणीं च वलेनु